దాన్ని బట్టి అప్పుడు స్వామీజీ ఏం చేశారంటే ఆయన ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు ఎవరికో పురమాయించారు తమిళనాడులో అర్ధనాదీశ్వర విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయో చూడండి వాళ్ళు ఎవరో ఉందన్నారు ఆ విగ్రహాన్ని కొని ఇంతత్తు విగ్రహం అది ఆ జూరిక్ మీటింగ్ లో వాళ్ళకి బహుమతిగా ఇచ్చారు ఇచ్చి ఆలోచించాలంటే మీ మతంలో దేవుడు మొగాడే అని మీరు ఫిక్స్ చేసి కూర్చున్నారు మా మతం చేసి చూడండి మాకు దేవుడు మొగ కావచ్చు అరవి కావచ్చు అని చూపించారు మొగాడే అనే రూల్ ఏమీ లేదు కాబట్టి మీరు విగ్రహం అనేప్పటికి ఇవన్నీ వస్తాయి సూత్రంలో అది మొగ ఆడ ఈ మాటే విగ్రహం పెట్టేప్పటికి ఇవన్నీ వస్తాయి కాబట్టి అంతర్యామి ఈశ్వరుడు సూత్రము అని ఉంది దాన్ని చెప్పాలి వక్తవ్యం ఎందుకు చెప్పడం అంటే దాన్ని ఆరాధించాల్సి ఉంటుంది తదర్థ ఆరంభ ఈ బ్రాహ్మణం అందుకొరకు ఆరంభమవుతున్నది బ్రహ్మలోకానాం అంటే అర్థాన్ని తెలుసునండి బ్రహ్మలోకములు బ్రహ్మలోకములు అంటే సువర్ణలోకము అక్కడ మొదలుపెట్టి అన్ని బ్రహ్మలోకములే మూడు కూడా బ్రహ్మే కదా నిన్న మనం చూసాం కదా భూద్భూత సువర్ణలోకములను ముగించని ఆయనే సృష్టించినాడు కనుక అన్ని బ్రహ్మ యొక్క లోకములే ఈ లోకములన్నిటికీ కూడా ఆంతరమైన ఆంతరము అంటే సూక్ష్మము వ్యాపకము అది ఆంతరము అంటే ఇప్పుడు వీటి ఈ దీపాలన్నింటి లోపల ఉంది లోపల ఉండి సూక్ష్మంగా ఉండదు అక్కడ గుండెకాయ కొట్టుకుంటూ ఉంటుంది గుండె సూక్ష్మంగా ఉంటుంది దాని లోపల కొట్టుకునే మెకానిజం చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ గుండె మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాగ వ్యాకోచము సంకోచము అలా ఉంటుంది కదా గుండె దాన్ని ఆ రకంగా పంపు పంప యాక్షన్ చేసేందుకు దానికి పవర్ ఉండాలి కదా ఆ పవర్ ఎలక్ట్రిసిటీ గుండెకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది అది సూక్ష్మం అది ఆనంతరము ఆ ఎలక్ట్రిసిటీ అంచేతనే పేస్ మేకర్ అంటే ఏంటి బ్యాటరీలో పెట్టి పెడతారు ఎందుకంటే దానికి ఎలక్ట్రిసిటీ పాస్ చేయాలి దాంట్లో దానంతట దానికి ఎలక్ట్రిసిటీ ఉంది అందుకోసం అది పనిచేస్తుంది ఒకప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ బాగా వీక్ అయిపోతుంది మీరు చూస్తూ ఊరుకుంటే ఆ గుండె ఆగిపోతుంది ఎలక్ట్రిసిటీ లేక బ్యాటరీ లేక దీపం వెలగనట్టు అయిపోతుంది అందుకోసం ఫేస్ మేకర్ ఒకటి పెట్టి దానికి ఎలక్ట్రిసిటీ సప్లై కొంచెం మెరుగు చేస్తే ఆ గుండె అలా కొట్టుకుంటూ పోతుంది అది సూక్ష్మము ఆంతరము వ్యాపకము ఇప్పుడు ఈ సూక్ష్మమైన ఎలక్ట్రిసిటీ ప్రతి దీపంలోనూ ప్రతి ఫ్యాన్లోనూ వ్యాపించి ఉన్నది అలాగ పరమాత్మ ఈ జగత్తును వ్యాపించి ఉన్నాడు మీరు పరమాత్మ యొక్క భావనను చాలా జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది ఉపాసన కదా మరి అటువంటి పరమాత్మ ఆయనకి సూత్ర అని పేరు మరి సూత్రం అంటే దారము అనే అర్థంలో వాడుతున్నారేమో అని మీరు భ్రమపడకుండా ఉండడం కోసం నేను తెలుగులో సూత్రాత్మ అని పెట్టాను అలా అంటారు సూత్రాత్మ సూత్రము అంటే దానాన్ని దారాన్ని పూజిస్తున్నారా ఏమిటని అనుకుని పోతానని సూత్రాత్మ సూత్రాత్మకే మరో పేరు ఏమిటండి హిరణ్య గర్భుడు ఆయన స్వరూపం ఏమిటి సమష్టి క్రియా జ్ఞాన శక్తి సమాహారము అవన్నీ నేను బ్రాకెట్ లో పెట్టా మీకు బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి రెండు శక్తులు అజ్ఞాన శక్తి క్రియాశక్తి ఆ రెండు శక్తుల యొక్క కలయిక సమాహారము అదే సూత్రాత్మ అదే హిరణ్య గర్భుడు అది ఉండబట్టే ఈ బ్రహ్మాండం అంతా ఈ రకంగా నడుస్తోంది ఈ దేహం కేసు చూసుకోండి దేహం లోపల ఆ ప్రాణశక్తి విజ్ఞాన శక్తి ఉండబట్టే దేహం అంతా నడుస్తూ ఉంటుంది ఒకప్పుడు విజ్ఞాన శక్తి కుంటు పడుతుంది కుంటు పడితే వాడు భోజనం చేస్తాడు ఇటువంటి తిరుగుతాడు కానీ వాడికి ఏమీ తెలియదు మూర్ఖుడుగా ఉండిపోతాడు ఒకప్పుడు ప్రాణశక్తి కుంటు పడుతుంది అంటే వాడికి అన్ని తెలుస్తూ ఉంటాయి అన్ని మాటలు మాట్లాడతాడు ఏదైనా పాఠం కూడా చెప్పగలుగుతాడు కానీ మనసం లేవలేడు మనసం నుంచి లేవలేడు విషద రెండు శక్తులు సమ్మిళితమై ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా నడిచొస్తాము ఇక్కడ కూర్చుంటాము పాఠం చదువుకుంటాము ఆ రెండు శక్తులు మనలో ఏకరూపంగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట మీరు ఎలక్ట్రిసిటీ చూసుకోండి ఎలక్ట్రిసిటీ తిప్పుతుందా వెలిగిస్తుందా ఎందుకు చేస్తుంది తిప్పుతుందంటే క్రియాశక్తి వెలిగిస్తుందంటే జ్ఞానశక్తి అలాగే లోపల ఉన్నటువంటి ఈ సూత్రాత్మ లేక హిరణ్య గర్భుడు ఏం చేస్తాడు నడవడానికి హిరణ్య గర్భుడే అవసరం చదువుకోవడానికి కూడా హిరణ్య గర్భుడే అవసరము దాని గురించి చెప్పాలి చెప్పవలసి ఉంది దాని కొరకై బ్రాహ్మణము ఆరంభము ఉన్నది మంత్రం అసహైన ముద్దాలక ఆరు నిర్ప ఏనం అథ హ అంటే ఒకప్పుడు జరిగింది నాకు ఏమిటి అథ అంటే అంతకు ముందు ఎవరో ఇంకో ప్రశ్న వేశారు ఏనం ఈ అయ్యవల్పుని ఎవరో ఇంకో ప్రశ్న వేశారు మళ్ళీ ఆయన్నే ఈ ఉద్దాలకుడనే ఆయన ఇంకో ప్రశ్న వేసుకున్నాడు ఏనం అనేది అన్వాదేశంలోనే వాడతారు ఏతం ఏనం అని రెండు ఉంటాయి మొట్టమొదటిసారి చెప్పేప్పుడు ఏతం అని వాడాలి చెప్పిందే మళ్ళీ చెప్పిన ఆయన గురించే మళ్ళీ చెప్తూ ఉంటే తేనం అని వాడచ్చు వాడ వాడాలి దాన్ని అన్వాదేశము అని అంటారు అంటే ఈ అన్ని వర్గంలో ఎవరో ప్రశ్నలు అడగడము అదంతా అందు అందుగురించే ఏనం అనే పదాన్ని ప్రయోగించారు ఈ యాజ్ఞవల్క్యుని ఏనం ఆరుని అంటే అరుముని కొడుకు అరుముడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కొడుకు పేరేమిటి ఉద్దాలకుడు ఆయన లేచి ఓ ప్రశ్న వేశాడు అంటే యాజ్ఞవల్క్య మహర్షి ఓ సత్సంగం ఒకటి పెట్టాడు జనక మహారాజు ఆ ఆస్థానంలో సత్సంగం పెట్టాడు అనుకోండి లేకపోతే మూడో తారీఖు మనం వారి ఆస్థానంలో సత్సంగం పెట్టుకున్నట్లుగా యాజ్ఞవల్క్య మహర్షి ఓ సత్సంగం పెట్టాడు ఎవరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళకి సమాధానం చెప్పడం ఆ సత్సంగంలో అడిగిన ప్రశ్నలు ఆ సమాధానాలు అన్ని కలిపి మూడు నాలుగు అధ్యాయాలు దానికి యాజ్ఞవల్కీయ కాండ అని పేరు ఓకే యాజ్ఞవల్కీయ కాండ యాజ్ఞవల్కీని అడుగుతున్నారు యాజ్ఞవల్క్యేతి హోవాచ యాజ్ఞవల్క్య అని పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు ముందు ప్రశ్న అడిగేదే కాకుండా మర్యాదగా పేరు పెట్టి పిలిచాడు పిలిచి నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఇప్పుడు ఈ గోడలు ఇల్లు వాటిలు రోడ్లు కార్లు మనుషులు నక్షత్రాలు గ్రహాలు సూర్యుడు చంద్రుడు చెట్టు చేమలు పశువులు పక్షులు అన్ని అందరికీ తెలుస్తూనే ఉన్నాయి ఇవి తెలుస్తూనే ఉన్నాయండి వీటన్నింటి లోపల ఉన్న అంతర్నిహితముగా ఉన్న ఆ పరమా పరమేశ్వరుడు సూత్రం అది మీకు తెలుసా ఇవన్నీ నాకు తెలుసని చెప్పడం కాదు వీటన్నింటి లోపల ఉన్న ఆ పరమాత్మ నీకు తెలుసా ఆ సూత్రాన్ని ఆయన వివరిస్తున్నాడు అంటే సూత్రం అనే పదాన్ని అనేక అర్థాల్లో వాడతారు కనుక నేను అడుగుతున్న సూత్రం ఏమిటంటే ఏనాయంచ పరశ్చోక లోక సర్వాణి భూతాన్ని సందృప్తాన్ని భవంతి అది ఆ సూత్రం గురించి అడుగుతున్నాను ఏదో వెతవేరే సూత్రం ఏదో మరొకటి మరొకటి కాదయా ఏ సూత్రము చేతనైతే ఈ లోకము అంటే భూలోకము ఒక ఈ భూలోకము తర్వాత పరశ్చలోక పరలోకము పరలోకము అంటే ఏమిటి భువర్లోకము సువర్లోకము సర్వాణిక భూతాన్ని సకల ప్రాణులు భూత శబ్దానికి పంచభూతములను కూడా అర్థం ఉన్నది కనుక పంచభూతములు ఇవన్నీ సందృగ్ధాన్ని భవంతి సందృగ్ధాన్ని అంటే ఏమిటండి ఏకసూత్రబద్ధులుగా చేయబడుతున్నారో అనుంది తెలుగులో ఒకే తాట్లో ఒకే దారమునకు కట్టిన పువ్వుల్లాగా వీటన్నిటినీ ఒకే సూత్రంలో పెట్టి నిలబెడుతున్న ఆ సూత్రం ఆ హిరణ్య గర్భుడు నీకు తెలుసా తెలిస్తే తెలుసు అని చెప్పు అదేమిటో చెప్పు తెలియకపోతే రెండమ్మ చూపుకోవచ్చు నీకు తెలుసా అని ఇంకా అడుగుతున్నాడు ఆయన వేత్తత్వం వేత్త అంటే మధ్యమ పురుష ఏకవచనం మధ్యమ పురుష నీకు తెలుసా అని అర్థం తమంతర్యామినం ఆ అంతర్యామిని నువ్వు ఎరుగుదువా సూత్రమే అంతర్యామి ఇంకా వివరంగా అడుగుతున్నాను చూడండి ప్రశ్నలోనే సమాధానం ఉంది ప్రశ్నలోనే సమాధానం వచ్చేసుకోండి గమనించారా లేదా ఏమిటి అంతర్యామంటే ఎవరండి పరంచోకం లోకంచ పరంచ లోకం సర్వాణి భూతాని యోంతరోయమయతీతి అంతర్యామి ఎరుగుదువా ఏ అంతర్యామి అయితే యహ ఈ లోకాన్ని పరలోకాన్ని అంటే భూలోకం సువర్లోకము భువ భువ శుభ సకల ప్రాణులను కూడా పంచభూతములను కూడా ఉన్నవాడై అంతరహ ఉన్నవాడై నియంత్రిస్తూ ఉన్నాడు గులాబీ పువ్వు గులాబీ వాసన వేస్తుంది చామంతి పువ్వు చామంతి వాసన వేస్తుంది ఆ రెండు పువ్వుల లోపల ఉన్న హిరణ్య సూత్రాత్మ ఒక్కడే ఏమండి ఈ ముక్కు గంధాన్ని గ్రహిస్తుంది కళ్ళు రూపాన్ని గ్రహిస్తాయి చెవులు శబ్దాన్ని గ్రహిస్తాయి కానీ మూడు లోపల ఉన్న ప్రాణశక్తి ఒక్కటి కాదు ఫ్యాన్లు గాలి తిప్పుతాయి దీపాలు ప్రకాశాన్ని ఇస్తాయి టీవీ సినిమా చూపిస్తుంది పేస్ మేకర్ గుండె కొట్టుకునేట్లా చేస్తుంది వీటన్నింటిలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఒకటి కాదు అలాగే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒకే అంతర్యాన్ని గలదు ఆ నీ నీవెరుగుదువా ఈ అంతర్యామం ఏం చేస్తాడు లోపల ఉంటాడు వీటిని నియంత్రిస్తూ ఉంటాడు మీకు తెలుసా యమధర్మరాజు మనం అనుకుంటున్నట్టుగా మీకు ఉపనిషత్తులలో వేదంలో కనపడదు ఎప్పుడైనా కథోపనిషత్తులో యముడు దున్నపోతే ఎక్కువ వచ్చాడని ఎక్కడన్నా చూశారా ఎక్కడైనా ప్రసంగం వచ్చిందా అసలు దున్నపోతు వాహనముగా కాగలవాడా అని ప్రార్థన అలాగనో ఉందా మన శంకరులు అలాగే ఏమైనా ప్రార్థన చేశారా అది పురాణం దున్నపోతు మీద రావడం లేదా మరో దాని మీద రావడం అది పురాణం ఓకే యమ అంటే ఇగో అంతర్యామి ఆయనే యముడంటే ఆ అన్నింటినీ నియంత్రించే వాడిని సూత్రము హిరణ్య కూడా అంతర్యామి అంటాం కేవలం ఆయుర్దాయము అని ఒక్క అంశమును నియంత్రించే వాడిని యమహ అని అన్నారు అలాగా కొంచెం పరిచ్ఛిన్నం చేస్తే ఎముడైనాడు అధ్యతనే ఈ యముడు ఈ పురాణ గాథలు వీటిని పఠించుకున్న వాళ్ళకి ఆ యముడు అంటే ప్రాణం పోతుందేమో భయంతో బతుకుతూ ఉంటారు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ యముడు వస్తాడు లేక కింకర్లు వస్తారు వాళ్ళు నిజంగా వస్తారు ఎందుకంటే మీరు కుంకర్లు వస్తారు కుంకర్లు వస్తారంటే వాడు వస్తారు దొంగడిని పట్టుకుంటే వాడు కరుస్తాడు కరుస్తాడు వాడు కరుస్తాడు అలాగే అమెరికాలో సామెత ఉంటుంది అమెరికా సామెత మీరు పెద్దలు పట్టుకోగలుగుతారని చెప్తున్నాను నేను those looking for UFOs find UFOs unidentified flying objects అని ఉంటాయి అవి మీకు నాకు కనపడవు ఎవరికి కనపడతాయి అవి వాటిని చూడడానికి ఎప్పుడు తహతహలాడి వాళ్ళకే కనపడతాయి వాళ్ళకే కనపడతాయి మిమ్మల్ని నన్ను శని కానీ రాహు కానీ కేతు కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు ఎవరు ఇబ్బంది పెడతారు వాళ్ళు మా అమ్మని ఇబ్బంది పెడతారేమో అని కంగారు పడి వాళ్ళనే ఇబ్బంది పెడతారు ఇప్పుడు ముహూర్తం పెడితే కానీ పనులు అవ్వవు అని మనం అనుకుంటాం మనకు ముహూర్తం పెట్టకపోతే మనం అవుతుంది ముహూర్తం పెడితేనే అవుతుంది మరి అమెరికా వాళ్ళకి యూరోప్ లో వాళ్ళకి ముహూర్తాలు లేవుగా మరి వాళ్ళకి పనులు అవుతూనే ఉన్నాయిగా వాళ్ళు పనులేమో ఆగిపోలేదుగా కాబట్టి ఇదే you see what you want to see కాబట్టి లోపల ఉండి నియంత్రిస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ ఆ పరమేశ్వరుడు నువ్వు ఆయన గురించి నీకేమైనా తెలుసునా ఇంటికి ఎందుకు తెలియడం అది కూడా ఆయన చెప్తున్నాడు ఈ ఉద్దాలకుడు ప్రశ్నలోనే అసలు మొత్తం పాఠం అంతా ప్రశ్నలోనే వచ్చేసింది ఆయన ఇంకా ఏమంటాడంటే అంతవరకు భాష్యం చూసుకుంటాం అత ముద్దాలక నామక అది ఆయన పేరండి ఉద్దాలక అన్నది ఆయన పేరు అరుణస్య అపత్యం అరుణి ఆయన అరుణుడు అనే ఆయన కొడుకు అంచేత ఆయనకు ఆరుణి పేరు పెట్టారు పప్రచ్ఛ ఆయన ప్రశ్నించాడు యాజ్ఞవల్క్య ఇతిహ ఉవాచ అంటే అనగనగా ఒకప్పుడు యాజ్ఞవల్క్య అని పేరు పెట్టి పిలిచి ప్రశ్నించాడు ఓకే వ్యర్థత్వం జానీషే వ్యర్థ అన్నదానికి అర్థం మీకు తెలుసా ఏమిటది తత్సూత్రం ఆ సూత్రం నీకు తెలుసయా కింతత్ ఏమిటది సూత్రం అంటే ఏమిటి ఏన సూత్రేణ అయంచ లోక ఇదంచ జన్మ సర్వాంచ భూతాన్ని బ్రహ్మాదిస్తంభ పర్యంతాన్ని సందృప్తాన్ని సంగ్రథితాన్ని సగజీవ సూత్రేణ నిష్టబ్ధాన్ని భవంతి ఏ సూత్రము చేతనైతే ఈ లోకము ఈ లోకము ఈ లోకంలో మనం పుట్టినాక మన జన్మ ఇదంటే జన్మ పరలోకము పరలోకము నేను లైవ్ మిస్ అయ్యాను కదా అన్నం పరంచ ప్రతిపత్తవ్యం జన్మ అది పరలోకం చూసారా దీంట్లో అంటే దీని మీద మరి ఇలాంటివి పాఠం చెప్తే విని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు లోకములు ఈ లోకం ఇక్కడ పై లోకం అక్కడ ఈ మోడల్ ఉందే ఇది పురాణిక్ మోడల్ పురాణిక్ మోడల్ తప్ప దాక్షణిక మోడల్ కాదు దార్శనిక మోడల్లో ఏమన్నారంటే వాళ్ళు భావాన్ని బట్టి జన్మ వస్తుంది ఏమంటే జన్మ అనేది ఒక దేశం నుంచి ఇంకొక దేశం అనుకు వెళ్ళుట అనేది పురాణం ఏమండి ఒక భావం నుండి ఇంకొక భావమునకు వెళ్ళుట అనేది దర్శనం అంటే భావనలో మార్పు వస్తుంది నేను మనిషిని అనే భావన పోయి నేను కుక్కను అనే భావన వస్తుంది ఆ భావనను బట్టి కుక్క దేహం వస్తుంది అంటే శ్రీకృష్ణుడు కూడా ఎంఎం వాపి స్మరం భావం ఎంతే కలేవరం తంతమేవైతి కౌంటేయ సదా సద్భావభావిత అని చెప్పాడు అంటే అర్థం ఏంటి మీరు దేవతాభావంతో దేహత్యాగం చేశారనుకోండి అప్పుడు ఎక్కడికో పైకి వెళ్లి దేవలోకానికి వెళ్లి అక్కడ దేవత అయి పుడతారు అని కూడా దేవతాభావంతో మీరు దేహత్యాగం చేసినట్లయితే మీరు ఇక్కడే దేవతారూపంగా పుడతారు అంటే మనుష్యులలోనే అయి పుడతారు ఇది దర్శనం దర్శనానికి పురాణానికి తేడా ఏమిటంటే పురాణము జన్మను ఒక దేశం నుంచి ఇంకొక దేశమునకు వెళ్ళుట అన్నట్టుగా చెప్తుంది దర్శనము జన్మను ఒక భావన నుంచి ఇంకొక భావనకు వెళ్ళుట అన్నట్టుగా చెప్తుంది తద్భావతి కాబట్టి పరలోకము అంటే మరో జన్మ ఇహలోకము అంటే ఈ జన్మ పరలోకము అంటే మరో జన్మ ఇక్కడ దేశ భేదం లేదు మీరు గమనించారు భాష్యకారుల వ్యాఖ్యానంలో దేశ భేదం లేదు ఇహలోకము పరలోకము అంటే దేశ భేదం వచ్చిందిగా ఇక్కడ దేశ భేదం లేకుండా వ్యాఖ్యానం చేస్తున్నారు ఇహలోకము పరలోకము కాదు ఈ జన్మ తరువాతి జన్మ దేశభేదం ఏం లేదు దేశం గురించి ఏం చెప్పట్లేదు సరే మొత్తానికి ఈ జన్మను తరువాతి జన్మను కలిపి అట్టబెట్టేటువంటి పరమాత్మ ఒకటి ఉండదు లేకపోతే ఈ జన్మ నుంచి ఆ జన్మకు వాడు అలా వెళ్తాడు సకల ప్రాణులు కూడా సర్వాంచ భూతాన్ని బ్రహ్మాతి స్తంభ పర్యంతాన్ని మనం చదివానికి బ్రహ్మదేవుడితో మొదలు పెట్టండి స్తంభము అంటే గెడ్డిపోచ లేకపోతే స్తంభము అంటే చిన్న పురుగు గడ్డి పురుగును కూడా స్తంభము అని అంటారు గడ్డిలో చిన్న పురుగు పోతూ ఉంటుంది అది ఎంత ఉంటుందండి ఆ పురుగు బియ్యపు గింజ అంటూ ఉంటుంది ఒకప్పుడు బియ్యపు గింజ కంటే చిన్నదిగా ఉంటుంది దాన్ని స్తంభము అంటారు స్తంభము అని ఒక్కకూడదండో కొట్టాల్సిన చోట ఎలాగో ఉంటారు అక్కర్లేని చోట ఒక్కకూడదు స్తంభము నేను ఎలా పలుకుతున్నానో గమనించారా బా పలకడం చేతగా కల్లా పలుకుతున్నాను అనుకుంటున్నారా స్తంభము అంటే గడ్డిపోచ ఓకే గడ్డిపోచలో కూడా ప్రాణము గలదు గడ్డిపోతలో ఉన్న ప్రాణ ప్రాణము మనిషిలో ఉన్న ప్రాణము దేవతలో ఉన్న ప్రాణము వీటన్నిటినీ కూడా ఏకసూత్రబద్ధం చేసేటువంటి ఆ పరమాత్మ ఏది చూడండి మతం మనుషుల్ని విడదీస్తుంది దర్శనము ఫిలాసఫీ మనుషుల్ని కలుగుతుంది మీరు అది గమనించారా ఇక్కడ నువ్వు బ్రాహ్మణుడివి వాడు మనుషులు వాడు చూతుడు నువ్వు అక్కడ కూర్చోను ఎక్కడ కూర్చోను ఈ పూజ చేయి వాడు ఆ పూజ చేస్తానని చెప్పట్లేదు ఇక్కడ విడదీయడం లేదు మన అందరినీ మన కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు ప్రాంతము ఇతర రంగు ఇవన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ మన అందరిలో ఒకే పరమాత్మ మనందరినీ కలిపి ఉంచాడు ఆ పరమాత్మ ఎవరు అని అడుగుతున్నాడు చూశారు అసలు అసలు ఎలా ఉందో చూసారు సందృద్ధాన్ని అంటే సంఘటితాన్ని గుర్చబడినది పువ్వులు గురించి మాల చేసినట్లే ఆ మాట ఏమంటున్నారు ఆయన స్రక్ అంటే మాల పుష్పమాల స్రక్ అంటే పుష్పమాల తెలుసా మీకు సో పుష్పమాలని ఎలా అయితే దారంతో దగ్గరగా గుచ్చుతారో ఆ రకంగానే సకల ప్రాణులను సకల జన్మలను సకల లోకములను అలా దృష్టి ఉంచేటువంటి ఆ మహాశక్తి హిరణ్య గర్భశక్తి మనందరిలో ఒకే హిరణ్య గర్భుడు ఉన్నాడు అంటే ఆ హిరణ్య గర్భుడే నాలో ఉండి నా చేత పంపిస్తున్నాడు నీలో ఉండి మీరు మినిట్లా చేస్తున్నాడు అదే హిరణ్య అంటే ఆయన చెప్పేవాడు ఆయనే చూడేవాడు ఆయనే ఇదే లీల ఇదే మాయ హిరణ్య గర్భుడు చెప్పేవాడా లేక వినేవాడా అంటే వినేవాడు ఆయన చెప్పేవాడు ఆయన తిప్పివాడు ఆయనే వినిపించేవాడు ఆయన తిట్టివాడు ఆయనే కొట్టేవాడు ఆయనే పొగిడేవాడు ఆయన అటువంటి హిరణ్య గర్భుడు గురించి నీకేమైనా తెలుసా సత్యం సూత్రం వేస్తా ఆ పరమాత్మ సూత్రాత్మ గురించి నేను తెలుసు ఆ అంతర్యామము అంతర్యామిని నువ్వు ఎరుగుదువా దాంట్లో మీరు గమనించారా దొడ్డు అక్షరాలున్నవి మంత్రగత పదములు దొడ్డు అక్షరాలు లేనివి భాష్యకారులు యాడ్ చేసిన పదములు ఒకటి ప్రతి పదము పదచ్ఛేదం చేసి ఉన్నది గమనించారా తర్వాత ఇంకోటి మీరు గమనించాల్సింది ఇమంచ చూడండి రెండో వాక్యంలో రెండో లైన్లో ఇమంచలోకం పరంచలోకం అని ఉంది అక్కడ సున్నలు ఉన్నాయి ఇమం సున్నుంది లోకం సున్నుంది అవునా కానీ మరి తమ్ అంతర్యామినం అన్న చోట సున్నలు లేవు మకారపు హలంతములు ఉన్నాయి గమనించారా అదంతా గ్రామర్ ను బట్టి వచ్చింది ముప్పాల గారికి బాగా తెలుస్తూ ఎం మకారం ఉండాలి మా అంటే హలంతం ఎం అని రాయాలి మకారం కొన్ని చోట్ల ఉండాలి అనుస్వాద కొన్ని చోట్ల ఉండాలి అవన్నీ దాంట్లో పాటించబడతాయి మీరు గమనించారు అలాగే సెలెక్ట్ అన్నా అనొచ్చు స్రగ్ అన్నా అనొచ్చు కానీ పక్కన ఈ ఉన్నప్పుడు స్రగ్ అని ఉండకూడదు స్రగ్ అని ఉండాలి అందుకోసం అది స్రగ్ అని వచ్చింది ఇవన్నీ అంటే ఈ దీంట్లో ఎంత శ్రమకి ఓర్చి ఓపికతోటి చేయడం అయినది అంతేకాకుండా మంత్రగత పదములన్నీ దుర్దక్షరాలు ఉన్నాయి భాష్యకారులు యాడ్ చేసిన పదములు మామూలు అక్షరాలు నేను గమనించాలి ఇవన్నీ అంటే దాంట్లో అంతటి శ్రమ పుస్తకం ఖరీదు చేసి చూడకూడదు పుస్తకం ఖరీదు ఎంత ఖరీదిస్తే మాత్రం ఇవన్నీ దాంట్లో పెట్టగలుగుతారు అది అంటే ఆ ప్రింటర్ నుంచి వచ్చినాయి అర్థమైంది కదండి అది ప్రింట్ ప్రింట్ ప్రింటర్ ఆ కార్ట్రీజ్ కొంచెం పాతదైపోయి అలా వచ్చింది ఆ జెరాక్స్ మిషన్ లో మిమ్మల్ని పక్కకి దర్శించాను మళ్ళీ వెనక్కోవటం ఈ అంతర్యాలు గురించి నీకు తెలుసున్నాయా అని అడుగుతున్నాను ఏ అంతర్యాలు అంతర్యామి ఇది విశేష్యతే అంతర్యామి అనే పదాన్ని మరింత వివరిస్తున్నారు శృతి వివరిస్తోంది ఏమని యమంచలోకం పరంచలోకం సర్వాణి చ భూతాని ఆంతర ఆంతరహాన అంతరహాన అంతరహాన అంతరహాన అభ్యంతర సన్ యమయతి నియమయతి ఏ పరమాణు ఏ అంతర్యామి అయితే ఈ లోకాన్ని పరలోకాన్ని అంటే ఈ జన్మను తరువాతి జన్మను సకల ప్రాణులను లోపల ఉన్న వాడై నియమిస్తూ ఉన్నాడు నియమించడం అంటే దెబ్బలాడటము తిట్టడం కొట్టడం కాదండి ఆ పని అది చేసి ఇట్లాగా ఇప్పుడు నోరు మాట్లాడుతుంది ముక్కు గాలి పీలుస్తుంది నోట్లో ఉండి నోరు మాట్లాడుతుంది ఇట్లా చేసేవాడు ముక్కు లోపల ఉండి ముక్కు గాలి పీల్చి ఇట్లా చేసేవాడు అదే అదే అంతర్యాలంటే ఏ పని ఎక్కడ ఏది జరిగినా అంతర్యాలుగా ఆ పరమాత్మ ఉంటాడు ఎలక్ట్రిసిటీ అనుకోండి ఎలక్ట్రిసిటీ అతను దృష్టాంతం అంతర్యామికి చిన్నయానంద గారు ఎలక్ట్రిసిటీ దృష్టాంతం చాలా గట్టిగా చెప్తూ ఉంటున్నారు ఆయన రోజుల్లోనే ఎలక్ట్రిసిటీ మంచి దృష్టాంతం ఇది ఇప్పుడైతే చెప్పనక్కర్లేదు ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ ఇలా పెట్టింది ఇలా నొప్పి చాడిపోయింది కూడా వస్తుంది ఆ మహిమ ఎవరు కంటారు ఎలక్ట్రిసిటీ లోపల ఎలక్ట్రిసిటీ ఉంటుందిగా మీరు బ్యాటరీ ఛార్జ్ ఉంటారు ఉంటారుగా ఆ ఎలక్ట్రిసిటీతో ఇట్లా పైకి అంటే పైకి పోతుంది బొమ్మ ఇలా అంటే కిందకు వస్తుంది ఇటు పెడితే ఇటు వస్తుంది అటు పెడితే అటు వస్తుంది అలాగా ఆ ఫోన్ మీద కూర్చుని ఇక్కడ ఇంతకు ముందు ఆ టికెట్ క్యాన్సిల్ చేసి అది క్యాన్సిల్డ్ ఆ డబ్బు వచ్చేసింది బ్యాంక్ లోకి ఆ వచ్చేసింది డబ్బు ఇప్పుడు ఈ డబ్బుతో కొత్త టికెట్ కొనడం వచ్చేసింది ఈ డబ్బు వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది అంతా అక్కడ అక్కడ నేను ఇది కొంటే నాకు డిస్కౌంట్ పది పర్సెంట్ రావాలి వచ్చిందంటే వచ్చేసింది అన్నీ అక్కడికక్కడే ఇంత పని అయిపోతుంది కదా ఇదంతా ఎవరు చేస్తున్నారు అంతర్యామిగా ఉండి చేస్తున్నది ఎలక్ట్రిసిటీ ఆ రకంగా మనందరి దేహాల్లో అంతర్యాంగా పరమాత్మ ఉన్నారు అంటే పరమాత్మని మీరు భావన చేయదలుచుకుంటే మీరు ఉపాసన చేయదలుచుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఒక ఆయన నా దగ్గర వచ్చి నేను తిరుపతి వెళ్తాను మీరు నాకు ఏదైనా ధనం ఇవ్వమని కోరాడు నేను అన్నాను మీరు పెద్దవారు నన్ను వచ్చేది నేను తప్పకుండా ఇస్తా ఇవ్వడం అయితే ఖాయం అయితే ఆ ధనంతో మీరు బస్సులు ఈ ఎండలు ఎలా ఉన్నాయి చూసారా తిరుపతి ఎప్పుడైనా అసలు మీకు ఐడియా ఉందా ఇక్కడ అగ్నిహోత్రం బస్సు అగ్నిహోత్రం తిరుపతిలో దిగుతూనే అగ్నిహోత్రంలో దిగుతారు పొయ్యి పొయ్యి నుంచి వెళ్ళి పెనం మీద పడ్డట్టు ఉంటుంది అయితే పెనం నుంచి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది ఇప్పుడు ఏం దేవుణ్ణి చూస్తాను నేను పైసలు నేను ఇచ్చేస్తాను పైసల గురించి మీరు చూడలేదు అంటే మీరు మరో దానికి కూడా ఖర్చు పెట్టుకోండి దానికే ఖర్చు పెట్టుకోవాలనుకోకండి అని నేను ఆయన ఇచ్చి వచ్చి పంపించాను కాబట్టి నేను ఈ మాట చెప్దాం అనుకున్నా దేవుడు తిరుపతిలో కాదు అంతటా ఉన్నాడని చెప్దాం అనుకుని కొన్నే ఆ మాట ఇక్కడ వచ్చి పట్టణంలో చెప్పొచ్చు ఆయనకి చెప్పడం ఎందుకు ఆయన కంగారు పడతారని నేను ఆయనకి చెప్పలేదు దేవుడు తిరుపతిలో ఉన్నాడా మీలో ఉన్నాడా మీలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడని మీరు అనబట్టి ఇంత మాట చెప్పాల్సి వచ్చింది తిరుపతిలో ఉన్నాడు అంటే ఏదో తిరుపతిలోనే అన్నట్టుగా మీరు ఉన్నారు కనుక చెప్పాల్సి వస్తుంది తిరుపతిలోనే ఉన్నాడనే మాట సరికాదు దేవుడు అంతటా ఉన్నాడు మీరు పువ్వు పువ్వు కోసి దేవుడికి సమర్పిద్దాం అనుకున్నారు ఆ పువ్వులో ఉన్నది ఎవరు ఆ చెట్టులో మీరు ఏ విగ్రహానికి సమర్పిద్దాం అనుకున్నారో ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు సరే మరి ఆ చెట్టులో లేదా ఆ పువ్వులో లేదా జీవించి ఉన్న చెట్టుని తుంచి దూసి నేను దేవుడిని సమర్పిస్తానంటారు ఆ జీవశక్తియే దేవుడు కాబట్టి అంతర్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు అంతర్యాలుగా ఉంటూ నియమిస్తున్నాడు ఎలా నియమిస్తున్నాడో తెలుసునండి దారు దారుయంత్రమివ్రామయతి ఇది ఎలాగంటే పూర్వకాలం మీరు ఈ నెదర్లాండ్స్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది నెదర్లాండ్స్ గురించి మీకు తెలుసుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ విండ్ మిల్స్ ఉంటాయి దీనికోసం నెదర్లాండ్స్ అక్కర్లేదు మీరు ఏదైనా మన ఇండియాలో కూడా బయటకు వెళ్తే అక్కడ విండ్ మిల్స్ ఉంటాయి ఆ విండ్ మిల్స్ తిరుగుతూ ఉంటాయి మీరు మరి ఇలాంటి పనులు మీరు చేశారో లేదో నేను చేశాను నేను ఒకసారి లో వెళ్తున్నా ఒక అతను నడుపుతున్నాడు కారు యూరప్ లో లేకపోతే నెదర్లాండ్స్ లోనే నెదర్లాండ్స్ లో అయితే బెల్జియం లోను నడుపుతుంటే దూరంగా వెళ్ళి మీద కనపడి ఇతను మెయిన్ రోడ్డు నుంచి ఇలా వెళ్ళాలి నేను అన్నాను కంగారు లేదు దక్షకు వెళ్ళడానికి అరగంట ఆలస్యంగా వెళ్దాం ఆ విల్లు దగ్గరికి వెళ్దాం అన్నాను అది మన దారి కాదు అయినా కూడా పక్కదారి బట్ట సన్న రోడ్డు పట్టుకుని ఆ వెండి మిల్లుకి దగ్గరికి వెళ్ళాం ఆ దూరం నుంచి చూసినప్పుడు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎలా దగ్గరికి వెళ్ళేప్పటికి అది అంత దగ్గరగా ఉండదు అయినా కూడా కారు పార్క్ చేసుకుని నడిచి వెళ్ళాం నడిచి దారి కూడా సరిగ్గా లేకుండా ఉళ్ళు అవి ఉన్నాయి అవన్నీ కట్టుకుని మొత్తానికి వెళ్ళాం అంటే ఆ వెండి చాలా పెద్దది ఆ దూరం నుంచి మనకి ఎలా అనిపిస్తుందంటే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆ వెండి బేస్ ఉంటుంది చూసారా ఆ బేస్ లోపల టూ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవచ్చు అంత పెద్ద పెద్ద చాలా పెద్ద బేస్ మన బ్రహ్మవిద్యానికి అంత ఉంటుంది బేస్ ఆ బేస్ లోపల కలుపు తాళం వేసి ఉంటుంది అక్కడ మనుషులు ఎవరు ఉండరు ఏదైనా రిపేర్ అవసరమైతే వస్తారు ఆ బేస్ లోపల పైన తిరుగుతోంది బేస్ లోపల బ్రహ్మాండమైన పెద్ద మోటారు జై జై జై జై తిరుగుతోంది చాలా పెద్ద మోటార్ మీరు ఇళ్లలో చిన్న మోటారు పెట్టుకుని నీళ్లు తోడుకుంటాము అదే పెద్ద జల జలాశయం దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద మోటార్లు మన మున్సిపాలిటీ నీళ్లు సప్లై చేసిన తోట మోటార్లు ఉంటాయి చూడండి అంతకంటే నాలుగు రోజులు పెద్ద మోటారు లోపల మహావేగంతో తిరిగేస్తుంది దాని నుంచి ఎలక్ట్రిసిటీ బయట హై వోల్టేజ్ డేంజర్ అని బోర్డు పెట్టారు పదివేల వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎలక్ట్రిసిటీ దేవుడు ఇంత మోటలో తిరిగి వస్తుంది దీన్ని తిప్పేటువంటిది ఏది ఇంకా పైకి చూస్తే అక్కడ ఇలా తిరుగుతుంది దాన్ని ఎవరు తిప్పుతున్నారు వాళ్ళు నేను అది చూసి నాకు అంతర్యామి బ్రాహ్మణంగా శ్రీకృష్ణుడు అన్నాడు గీతలో భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ ఆ యంత్రం అలా తిప్పుతుంటే అలా తిప్పుతుంటే పిచ్చివాడు తిప్పుతూ ఉంటాడు పొగిడేవాడు పొగుడుతూ ఉంటాడు అన్ని వంట చేసేవాడు వంట చేస్తూ ఉంటారు అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు అన్ని ఇంద్రియములు తమ తమ పనులు చేస్తూ ఉంటాయి కిడ్నీ చేసి పని కిడ్నీ చేస్తుంది హార్ట్ చేసి పని హార్ట్ చేస్తుంది చిన్న ప్రేములు పెద్ద ప్రేములు ఎవరి వేటి పని అది చేస్తూ ఉంటాయి పూర్వం చిన్నప్పుడు చెక్క యంత్రాలు ఉండేవి ఆ చెక్క యంత్రాలు తిప్పుతుంటే ఆ యంత్ర శక్తితో ఏవేవో పనులు చేసుకునేవాడు శంకరాచార్యులు ఇటు నుంచి అటు తిరుగుతూ ఆయన కంటబడిందో యంత్రం చెక్కతో చేశారని కూడా గమనించారు ఆయన పూర్వం చెక్క ఉండేది లోహం ఉండేది కాదు ఆ గాలి చెక్కతో చేసిన యంత్రము తిప్పుతూ ఉంటే ఎలా అయితే అన్ని పనులు అవుతూ ఉంటాయో ఆ విధంగా ఆ సూత్రము ఆ హిరణ్య గర్భులు తిప్పుతున్నాడు సకల ప్రాణులు కూడా ఆ పనులు చేస్తున్నాయి అని అంటారు అంటే చెక్క యంత్రాన్ని తిప్పినట్టుగా తిప్పుతున్నాడు అంటే పట్టుకుని వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు తిప్పేస్తున్నాడు అని అనుకోండు దానికి అర్థం ఆయన ఎంత బాగా చెప్పారో చూడండి శంకరులు స్వం స్వం అక్కడ చూడండి ఒకదానికి స్వం ఉంది ఒకదానికి మకాలు ఉంది గమనించారా అలా ఎందుకుంది మరి తెలియదు మరి స్వం స్వం స్వం అనుస్వారం పక్కన సకారం ఉంది సకారం ఉన్నప్పుడు హలంతం రాదు అనుస్వారం వస్తుంది రెండో స్వం పక్కనే ఉంది ఉంది అచ్చు అచ్చు ఉన్నప్పుడు సున్న రాదు మకారం వస్తుంది అంచేతనే ఒక ఆయన నీ పేరేమిటి వీరభద్రం అని రాశాడు అలా రాయకూడదు సున్నతో ఎంత చేయకూడదు ద్రము అని రాయాలి లేదా భద్రం మన మకారంతో హలంతం చేయాలి ఇతిశం అని రాశారు ఒక ఆయన ఇతిశం అయిపోయినప్పుడు ఇతిశం అని రాసున్నారు ఏ సున్న పెడతావు హలంతం పెట్టు అతను సంస్కృతం అడుగుకున్నవాడు ఇతిశం అని సున్న పెట్టాడే మరొకరు పెడితే నేను పట్టించుకోను సంస్కృతం చదువుకుని క్షమను సున్న పెడతావు పెట్టు హలంతం పెట్టు అంటే కొట్టేసి హలంతం పెట్టు ఈ తేడా మీరు ఏమైనా గమనిస్తున్నారా స్వం స్వం మొదటి స్వం సున్న రెండో స్వం మత ఉచిత వ్యాపారం కారయతి ఏమంటే ఒకడు కారు నడుపుతున్నాడు ఇంకోటి కారులో కూర్చొని ఏదో పేపర్ చూస్తున్నాడు ఇంకోటి బస్సు నడుపుతున్నాడు మిగతా బస్సులో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళందరినీ ఇలా తిప్పుతున్నది ఎవరు అపరమాత్మ నేను ఒకే దేహం తీసుకోండి కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి చేతులు పట్టుకుంటున్నాయి ఏదో ఒక యంత్రము పుట్టితే అన్ని భాగములు తమ తమ పనులను చేస్తున్నట్టుగా ఆ పరమాశ్ పరమేశ్వరుడు ఈ సకల ప్రాణులను తిప్పుతున్నాడు అంటే తమ తమకు తగిన పనులను చేయిస్తున్నాడు చెట్టేమో కాయలు కాస్తున్నా మామిడి చెట్లన్నీ చూడండి అప్పుడే కోట పూసేసి కాయలు కాసేసుకుని అప్పుడే మొదలు పెట్టేసాయి సూర్య భగవాను అప్పుడు ఎండలు ఎలా కాసేస్తున్నాడో చూడండి సో అందరినీ అలాగా భగవంతుడే తిప్పుతూ ఉంటాడు అయితే ఇప్పుడు దీన్ని మనం ఎందుకు తెలుసుకోవడం మళ్ళీ మంత్రం దగ్గర పోతాం యో వై తూత్రం పంచాంతర్యామిణం ఇది ఎవడైతే ఆ సూత్రము అంటే ఆ హిరణ్య ఆయనే అంతర్యామిగా ఉన్నాడనే విషయాన్ని కూడా తెలుసుకుంటాడు విద్యాస్ అంటే తెలుసుకుంటాడో ఏమవుతుంది సబ్రహ్మవిత్ వాడు ఆ పరమాత్మను తెలిసిన వాడు ఇంకే ఏవో నాలుగు కథలు బుగ్గన పెట్టి మేము దేవుణ్ణి తెలుసుకున్నాము అని జనాలని జనాలని ఏదో దారిలో తోసుకుపోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ అంతర్యామిని ఆ పరమాత్మని తెలుసున్నవాడు మాత్రమే దేవుణ్ణి వాడు అవుతాడు బ్రహ్మ అంటే దేవుడు సలోకవిత్ లోకములు తెలిసినవాడు అంటే వాడే లోకములు తెలిసినవాడు అవుతాడు సదేవ వితి వాడే దేవతలు తెలిసిన వాడు అవుతాడు ఎందుకంటే అగ్ని వరుణుడు మొదలైన సకల దేవతలను కూడా ఆ అంతర్యాన్ని ఆ పరమాత్మయే నియంత్రిస్తూ ఉన్నాడు కనుక వాడే వేదములను తెలిసిన అవుతాడు సంభూత వాడే సకల ప్రాణులను తెలిసిన అవుతాడు స ఆత్మ వాడే ఆత్మస్వరూపాన్ని తెలిసిన అవుతాడు సర్వమితి వాడే సర్వమును కూడా అంటాడు కాబట్టి ఆ పరమాత్మను అంతర్యామిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ క్లాస్ నాటికి ఈ దోమలకి ఏదైనా మనం వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఆలోచన చేయండి దయచేసి ముందు ప్రపోజల్ వచ్చింది ఎయిర్ కండిషన్ పెట్టింగ్ చేయాలి నేనే ఉంటాను మనం వేదాంతం చదువుకుంటూ కఠోపనిషత్తు వెళ్ళేవాడు వేదాంతం చదువుకుంటున్నాం వారానికి మూడు రోజులు నాలుగు రోజులు చదువుతున్నాము కాబట్టి ఆ గంటన్నర సేపు కొంచెం తితిక్ష అంటే ఆ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటే బాగుంటుందని నేనే ఒప్పుకుంటున్నాను ఎయిర్ కండిషనర్ పెట్టేస్తే ఈ దోమల బాధ ఉండేది కాదు కానీ ఇప్పటికి కూడా నేను అదే అంటున్నాను కానీ దోమలని పోగొట్టాలంటే ఎయిర్ కండిషన్ పెట్టి తీరాలి అని మీరంటే నేనేమి చెప్పలేదు కానీ కాబట్టి దోమలకి ఏదైనా వ్యవస్థ చేసుకుంటే ఎయిర్ మన ఫ్యాన్లు ఉన్నాయి వాటిని అవకాశంగా పెట్టు సాయంకాలం చల్లబడిపోతుంది ఎంత అయినా సాయంకాలం కొంచెం చల్లగానే ఉంటుంది భాష్యకారులు ఏమంటారో చూడండి సూత్ర తదంతర్గతాంతర్యాన్నో విజ్ఞానం స్థూయతే మన సకల ప్రాణులను కలిపి ఉంచే ఆ సూత్రాత్మ సకల ప్రాణుల లోపల ఉండి వాటిని నియంత్రిస్తూ ఉండే ఆ అంతర్యాన్ని అంతా ఒకటేనండి మీరు విడివిడిగా చెప్పదలుచుకున్నట్లయితే సూత్రాత్మ అంటే ప్రాణశక్తి ప్రధానంగాను అంతర్యామి అంటే విజ్ఞాన శక్తి ప్రధానంగాను చెప్పచ్చు అంటే ఒకటి అదేది ఇది అది ఆ విజ్ఞానము సూత్రాత్మ యొక్క సూత్రమునకు అంతర్గతమైన ఉన్న అంతర్యామి యొక్క ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సూత్రాత్మ అనుకుంటే ఎలక్ట్రిసిటీ లోపల ఛార్జెస్ పవర్ ఏదైతే ఉందో అది అంతర్యామి అని మళ్ళీ దాని లోపల దాన్ని పెట్టచ్చు అన్నారు ఓకే కాబట్టి ఆ రెండింటి యొక్క విజ్ఞానము చాలా గొప్ప తెలివిట చాలా గొప్పది అని స్థుతించబడుతోంది ఏమని అది తెలుసున్నవారు అన్ని తెలుసున్నవారే అని స్థుతిస్తున్నారు ఈ వచనాన్ని నేను మళ్ళీ క్లాస్ లో కొనసాగిస్తాను కొంచెం ఈ రోజు ప్రారంభం చేశాను కొన్ని జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఛాందోద్యోగంతో సరళంగా ఉండదు కాబట్టి కొంచెం ఈ రోజులు పట్టాల్సి ఉంటుంది ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి